कृषिगौरक्ष्यवाणिज्यम् वैश्यकर्मस्वभावजम् परिचर्यात्मकम् शूद्रस्यापि स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिश्च गौरक्ष्यम् च वाणिज्यम् च कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिः भूमेः विलेखनम् गौरक्ष्यम् గా రక్షతీతి గోరక్ష తద్భావో గౌరక్ష్యం పాశుపాల్యం వాణిజ్యం వణిక్కర్మ క్రయవిక్రయాదిలక్షణం వైశ్యకర్మ వైశ్యజాతే కర్మ వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం శుశ్రూషాస్వభావం కర్మ శూద్రస్యాపి స్వభావజం